కీర్తన రెండు వందల యాభై ఆరు ఎదురేది ఇంక మాకు ఎందు చూచినను నీ పదములివి రెండు సంపదలు సౌఖ్యములు గోపికానాథ గోవర్ధనధరా శ్రీ పుండరీకాక్ష జితమన్మథ పాపహరా సర్వేశ పరమపురుష అచ్యుత నీ పాదములే మాకు నిధి నిధానములు పురుషోత్తమాహరి భువన పరిపాలక కరిరాజ వరద శ్రీకాంతాధిప మురహరా సురవరా ముచుకుంద రక్షక ధరణిని పాదములే తల్లియును తండ్రి देवकी नन्दना देवेन्द्रवन्दिता कैवल्यनिलया सङ्कर्षणाख्या श्रीवेङ्कटेश्वरा जीवान्तरात्मका कामनी पादमुले गतिहमो परमो